చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందే తీసుకరమణి నిల్లాకు పోతే ఎదురాయనమ్మో ఈ వాడలోన ఈ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బొమ్మ శివుని బంగారు బొమ్మ దొరికే ఈ ఈ వాడలోన వెండి బిందె తీసుక వెలది పోతే బిందె తీసుక పోతే ఈ వాడలోనా శివుని బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బిందె విస్క విస్క బామా నిల్లాకు పోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోనా భగవంతుడెదురాయ నమ్మో ఈ నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతీ నీళ్ళకు పోతే బిందె తీసుక పడతీ నీళ్ళకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన ముద్దు ఈ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ నమ్మో ఈ వాడలోన